بسم الله الرحمن الرحيم ألهاكم التكاثر حتى زرتم المقابر كلا سوف تعلمون ثم كلا سوف تعلمون كلا لو تعلمون علم اليقين لترون الجحيم ثم لترون لتسألن يومئذ عن النعيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను వీలైనంత ఎక్కువగా ఒకరిని మించి ఒకరు ప్రపంచాన్ని పొందాలనే ధ్యాస మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది చివరకు మీరు ఈ వ్యామోహములోని శ్మశానానికి చేరుకుంటారు మీరు అనుకునేది ఎంతమాత్రం కాదు త్వరలోనే మీకు తెలిసిపోతుంది మరొకసారి వినండి మీరు అనుకునేది ఎంతమాత్రం నిజం కాదు అతి త్వరలోనే మీకు తెలిసిపోతుంది ఎంతమాత్రం కాదు మీరు గనక నిశ్చయ జ్ఞానంతో మీ ఈ వైఖరి పర్యవసానాన్ని తెలుసుకుంటే మీ నడవడిక ఇలా ఉండదు మీరు నరకాన్ని చూసి తీరుతారు మరొకసారి వినండి మీరు పూర్తి నమ్మకంతో దానిని చూస్తారు తరువాత ఆ రోజున మీరు తప్పనిసరిగా ఈ సౌఖ్యాలను గురించి ప్రశ్నించబడతారు